ద్వైతాద్వైత విశిష్ఠులు సైతురు విని సైసరుపుడు సైపకపిదపన్ సైతురు క్రమమున వీరన ఆ తత్వమసి జీవ శివుల నవి వినబోకు నే బోధించినవి విడబోకు కూతామౌ బయలును పొడజూచి గురుని చే ద్వైతాద్వైత విశిష్టాద్వైతమూలను మానుమవి వినబోకు నే బోధించినవి విడబో ద్వైతాద్వైత విశిష్ఠులు సైతురు విని సైసరపుడు సైపక పెదపన్ సైతురు క్రమమున వేరన ఆ తత్వమసి జీవశివుల మానునవి వినబోకు నే బోధించినవి విడబోకు పోతామౌ బయలును కొడజూచి గురుని చే ద్వైతాద్వైత విశిష్టాద్వైతములను మానుమవి వినబోకు నే బోధించినవి విడబోకు